بسم الله الرحمن الرحيم تبت يدا أبي لهب وتب ما أغنى عنه ماله وما كسب سيصلى نارا ذات لهب وامرأته حمالة الحطب في جيدها حبل من مسد అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అబూలహబ్ చేతులు విరిగిపోయాయి అతడు సర్వనాశనం అయిపోయాడు అతడి ఆస్తిపాస్తులు అతడి సంపాదన అంతా దేనికి పనికి రాకుండా పోయింది చివరికి అతడు తప్పకుండా భగభగమండే అగ్నిలో పడవేయబడతాడు అంతేకాదు అతడితో పాటు అతడి భార్య కూడా అందులో పడవేయబడుతుంది ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ ఆమె మెడలో బాగా పేనిన ఒక త్రాడు ఉంటుంది